కేవలం సత్వశుద్ధిమాత్రఫలం ఏవ తస్య కర్మణः స్యాత్ యస్మాత్ కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినः కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కాయేన దేహేన మనసా బుద్ధ్యా చ కేవలైः మమత్వవర్జితైः ఈశ్వరాయ एव कर्म करोमि न मम फलाय इति ममत्वबुद्धिशून्यैः इन्द्रियैः अपि केवलशब्दः कायादिभिः अपि प्रत्येकम् सम्बध्यते सर्वव्यापारेषु ममतावर्जनाय योगिनः कर्मिणः कर्म कुर्वन्ति सङ्गम् त्यक्त्वा फलविषयम् आत्मशुद्धये सत्त्वशुद्धये इत्यर्थः तस्मात् तत्र एव तव अधिकार इति कुरु कर्म एव